ते च कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् क्रियाविशेषबहुलाम् भोगैश्वर्यगतिम् प्रति कामात्मानः कामस्वभावाः कामपरा इत्यर्थः स्वर्गपराः स्वर्गः परः पुरुषार्थो येषाम् ते स्वर्गपराः स्वर्गप्रधाना जन्मकर्मफलप्रदाम् कर्मणः फलम् कर्मफलम् जन्म एव कर्मफलम् जन्मकर्मफलम् तत्प्रददातीति जन्मकर्मफलप्रदा ताम् वाचम् प्रवदन्ति इति अनुसर्यते क्रियाविशेषबहुलाम् क्रियाणाम् विशेषाः क्रियाविशेषाः ते बहुला యస్యాం వాచి తాం స్వర్గపశుపుత్రాద్యర్థా యయా వాచా బాహుల్యేన ప్రకాశ్యంతే భోగైశ్వర్యగతిం ప్రతి భోగశ్చ ఐశ్వర్యం చ భోగైశ్వర్యే తయో గతి ప్రాప్తి భోగైశ్వర్యగతి తాం ప్రతి సాధనభూతా ఏ క్రియావిశేషా తద్బహులాన్ తాం వాచం ప్రవదంతో మూఢా సంసారే పరివర్తంతే ఇది అభిప్రాయः